श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन तृतीयाध्यायमु कर्मयोगम् कर्म మార్గములు కనుగొనగ జగతి గలవు గొప్పదేదియొరింటిలో తెలుపుము గోవింద కృష్ణ కృష్ణ యోగులకు కర్మ పదము జ్ఞానులకు సాంఖ్యంబు యోగ్యమగును కర్మమే కారణంబు జగతిలో జ్ఞానంబు కల్గుటకును కర్మఫలమును గోరఖ జీవుడు కర్మముల చేయవలయో ఈ రీతి కర్మ చేయ కల్గును ఈప్సితంబగు జ్ఞానము అజ్ఞానులగు వారికి కర్మయే అతి ముఖ్యమయ్యుండును ఆ కర్మ లేకున్నచో తొలగదు అజ్ఞానమది నిక్కము కర్మ చేయకయున్నచో తొలగవో కష్టములు ప్రాణులకును బ్రహ్మ సృజించే మున్ను యజ్ఞముల బాగుగా చేయుడనుచు యజ్ఞములు చేయుచున్నా దేవతలు అత్యంత తృప్తి తొలగుచు వరములిత్తురు ప్రేమతో వారలా వాంఛితంబులు దీరగా ఆత్మయగు బ్రహ్మమందో లీనోడై ఆనందమొందు నరుడు చేయనక్కరలేదయా కర్మముల్ చేసియును ఫలము లేదు కర్మఫలమును కోరక చేసిన కర్మం విముక్తి విముక్తినొసగు కర్మ చేయము అర్జున ఫలకాంక్ష వీడి మోక్షమునందగా అజ్ఞాని ఫలము కోరి కర్మముల నాచరించుచునుండగా ఫలము కోరక ఎప్పుడూ పనులను చేయునా బ్రహ్మవిదుడు పెద్దలెట్టుల సేతురో కర్మంబు పిన్నలట్టులే చేతురో కాన ఫలమును గోరక పొడు కర్మముల జేయవలయు శుద్ధాత్ములైన వారు శ్రద్ధతో యుద్ధానినాచరింప కర్మబంధంబు తొలగు కలుగును మోక్షంబు నిశ్చయముగా అశ్రద్ధతో కోడియు ఇద్దాని ఆచరింపని వారలు నష్టమతులగుచుతుదకు నరకమును పొందుదురు నిక్కముగను ఇచ్చవచ్చిన రీతిగా ప్రకృతి ఇద్దాత్రివర్తింపగా అట్టి ప్రకృతిని మనము ఏ రీతి అడ్డగింపంగగలము అని పలుకుటది న్యాయమా అర్జున అటుల పలుకగరాదయా రాగమును ద్వేషమనెడు ఇవి రెండు రజోగుణోద్భవములు వశముగా రాదు జ్ఞాని వానికి వశమైన వైరులగును జ్ఞానమును ఆవరించి కామము అజ్ఞానమును కలుగజేయు కామమే శత్రువగుచు జీవునకు కలిగించు నరకములను కావున నే జ్ఞానులెప్పుడు కామమును కడకు ద్రోయగవలయును కామమున కాశ్రయములు కనుగొనగా మనసు ఇంద్రియములు కామమది గప్పి కల్గించు మోహంబు జీవులకును కర్మేంద్రియముల కన్నా కనుగునగా జ్ఞానేంద్రియములు మేలు వాణి కంటెను మనసును బుద్ధియో శ్రేష్టమై వరలుచుండు అట్టి బుద్ధికి పైనను వర్తించు ఆ జ్ఞానమే శ్రేష్టము అద్దాని బిలుతురిపుడు ఆత్మయని సుజ్ఞానులైన వారు అయ్యదే బ్రహ్మమంచు అర్జున నిక్కముగ నమ్మి మదిని అట్టి జ్ఞానమును బొంది కామమును అన్నచి జయమును పొందుము श्रीकृष्णपरब्रह्मणे नमः इति श्रीसच्चिदानन्द परमहंसस्वामि प्रणीतं वैन गीतामृतमुन तृतीयाध्यायमसमाप्तम्